నాలుగు వందల ఎనభై ఎనిమిదవ సంకీర్తన కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము ప్రపన్నులకు హరినామ జపమే ఆభరణంబులు పరమాత్మునినుతి నుతి పరిమళము ధరణిధరూపాదసేవే భోగము పరమం బెరిగిన ప్రపన్నులకు దేవుని ధ్యానము దివ్యాన్నంబులు శ్రీ విభుభక్తే జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులగు ఈ ప్రపన్నులకు ఏపున శ్రీ వెంకటేశుడే సర్వము దాపైతని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు